అచలమైనటువంటి స్థితి ఎందు తనను తాను పోగొట్టుకున్నటువంటి స్థితి ఎందు బహిరంతరములు లేనటువంటి స్థితి ఎందు అచ్యుతమైనటువంటి స్థితి ఎందు జన్మరాహిత్యమై పునర్జన్మ లేని వాడవై ఏ కాలమందు ఏ దేశమందు ఏ వ్యవహారమందు ఏ వాసన చేత ఏ వృత్తి చేత ఏ సంకల్పం చేత ఏ విషయం చేత అంత hydrogen. Uh, it,